మహత్తుని తెలుసుకొని వాడు మహాకారణ నిర్ణయాన్ని పొందని వాడు తనను తాను తెలుసుకోవడం అనే ప్రక్రియ పూర్తి అవ్వచ్చు ఏమంటే తనను తాను తెలుసుకోగానే పని అయిపోయిందా అవదు తనను తాను పోగొట్టుకునే పని అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి కింద నుంచే జాగ్రత్తగా సర్వస్వ శరణాగతుడివై అహం రహితమైనటువంటి పద్ధతిలో స్వరూప జ్ఞాన నిష్టలో నిలకడ చెంది కైవల్య సిద్ధిని సాధకులందరూ పొందాలి హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ पूर्णमेवा शिष्यते ॐ तत्सत् शांति शांति शान्ति ओ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः नारायण नारायण items on